ఒరే సింహన్న ఒరే మల్లన్న ఎంత కష్టపడి నన్ను నడిపించినారా ఒరే మల్లన్న మీ రుణం ఎప్పుడు తీర్చుకుంటారు నేను ఒరే చూరన్న అదే మాటలు రవే మనం మనం ఎప్పుడు కలిసి తెలిసి ఉన్నామే కదరా అని ఈ మధ్యలో నాయుడు కరుణాలు వచ్చి మనకి మన అన్యాయం చేసి మన భూములు దోసుకున్నారు అయినా ఆ లంచు చూసి ఈ ఊరు వాడ బాగు చేసుకుంది పదండ్రా పదండ్రా పదండి పదండ్రా ఈ ఊరు మనదిరా మనదిరాం ఈ పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా ఒరే సోదరా ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఈ పల్లె మనదిరా పెద్ద పనికి మనమురా ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఈ పల్లె మనదిరా పెద్ద పనికి మనమురా ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఈ పల్లె మనదిరా పెద్ద పనికి మనమురా ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఈ పల్లె మనదిరా బలిగ బండి కాడ మనమే బండెట్లు కాడ మనమే బండి కాడ మనమే బండెట్లు కాడ మనమే ఒడి బండి కాడ మనమే బండెట్లు కాడ మనమే బండి కాడ మనమే బండెట్లు కాడ మనమే దొరయందుకు రోజురా జలం ఎందుకురా దొరయందుకు రోజురా జలం ఎందుకురా దొరయందుకు రోజురా జలం ఎందుకురా దొరయందుకు రోజురా జలం ఎందుకురా ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఈ పల్లె మనదిరా పెద్ద పనికి మనమురా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా మనకి పల్లె మనకి తిరగలికి మనమురా భక్తి మనది శుద్ధి మనది పారమంది అలుగుమంది భక్తి మనకి శుద్ధి మనకి పారమంది అలుగుమంది భక్తి మనకి శుద్ధి మనకి పారమంది అలుగుమంది భక్తి మనది శుద్ధి మనది పారమంది అలుగుమంది వరగెందుకు రోజ మనకి ఎందుకురా వరగెందుకు రోజ రాజులం ఎందుకురా వరగెందుకు రోజ రాజులం ఎందుకురా వరగెందుకు రోజ రాజులం ఎందుకురా ఈ ఊర మనకి ఈ వాడ మనదిరా ఈ పల్లె మనకి తిరి పనికి మనమురా ఈ మనకి ఈ పల్లె నాటిరా ప్రజలకు ఊరు మనదిరా ఈ మనదిరా ఈ పల్లె మనదిరా పనికి మనమురా ఈ ఊరు మనదిరా ఈ పల్లె మనదిరా మనిషి మనమరా కూలి నాలుగు పేదోళ్ళం కలిసి మెలిసి ఉండాలి కూలి నాలుగు పేదోళ్ళం కలిసి ఉండాలి కూలి నాలుగు కలిసి మెలిసి ఉండాలి కూలి నాలుగు పేదోళ్ళం ఉండాలి మనమందరం కలిసిగాన కలిసి కట్టుకుండాలి మనమందరం కలిసిగాన కలిసి కట్టుకుండాలి ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఈ పల్లె మనదిరా పెరి పనికి మనమురా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఈ పల్లె మనదిరా పెరి పనికి మనమురా కాడ మనమే గురి మోపు కాడ మనమే కాడ మనమే మోపు కాడ మనమే గురి సోపు కాడ మనమే గురి మోపు కాడ మనమే కాడ మనమే మోపు కాడ మనమే సోపు కాడ మనమే సన్నాయి కాడ మనమే సోపు కాడ మనమే సన్నాయి కాడ మనమే దొరగెందుకు రోజు రాజులు ఎందుకురా దొరగెందుకు రోజులు దొరగెందుకురా దొరగెందుకు రోజు రాజులు ఎందుకురా దొరగెందుకు రోజులు దొరగెందుకురా ఈ ఊరు మనకి ఏ పల్ల మనదిరా పెదమనికి మనవరా ఏ ఊర మనదిరా ఏ వాడ మనదిరా ఏ పల్ల మనదిరా పెదమనికి